Namaste. I am happy to render this poem written by great poet Mahakavi Bharavi and posted by my brother Goli Shastri in Facebook. This is a tongue twister and a test to our maneuvering of tongue. षड्जामज्जखराज्यवीज्यवसुधाज्जालांश्च झज्जजत्किट्किट्धराज्यरेट् विपनघनः खड्जोत वीड्यद्भ्रमा वीड्यालुट्भ्रमलुट्प्रुयट्रिय पदाट्गड ग्रड्गः पादौटेट्पर्ट टट्प्रटप्रटट्रसप्रख्यातसख्योदय पादौटेट्पर्टटट्प्रटप्रटट्रस प्रख्यात सख्योदय నమస్తే